నూట అరవై ఒకటవ కీర్తన కోరకైతే నిన్నుగానము ఒక కారణానగాని పూరి జీవులము నీవు పురుషోత్తముడవు అసురలు భువి పుట్టుటది ఉపకారమే అసురలు బాధింతురమరులను వారికి వారికిగాను పూనుక వచ్చి నీవు వసుధ జనించితేను నిన్ను గందుము అడరి ధర్మము చెడి అధర్మమైన మేలు వెడగు మునులు విన్నవింతురు నీకు తడవి ధర్మమును నిల్ప ధరణి పుట్టుదు నీవు పడి నిన్ను సేవించి బ్రతుకుదుమపుడే నీకంటే మాకు చూడ నీదాసులే మేలు పైకొని వారున్న చోట పాయకుందువు చేకొని శ్రీవేంకటేశ చెప్పగానే వారిచేత నీ కథలు విని విని నేమీడేరితిమి